నాలుగు వందల నలభై మూడవ సంకీర్తన వానికి ముద్దుల ఇచ్చి వద్దని మానుపవే శ్రీనారాయణ వీని చేతనే వేసరితి నీ కల్పితములే ఈ నిఖిలేంద్రియములు ఇక్కడ నీ ఇంద్రియాల నెట్టు గెలువగవచ్చు నీకడ నిన్నే కొలిచి నీ అప్పణ తెచ్చివాని పైకొని చోపుటగాక బలిమారా చాజ్ఞతో నీ పంపున కప్పిన నిజమైన మాయ ఇది మా పాటి వారెల్లా మహినెట్టు దాటవచ్చు మీ పాదాలే కొల్చి మీ అనుజ్ఞ కొనిదాని పై పై తోయుటగాక బలిమారాచాజ్ఞతో శ్రీవేంకటేశని చిక్కులే ఈ పుట్టుగులు నీవు చేసే చేతలకు నేనెట్టు తొలగవచ్చు నీ వద్ద శరణంటి నీ ఆనతి నేవానీ భావించి తోసితిగాక బలిమారాచాజ్ఞతో